నోమి ఉయ్యాలో నూరు మందిని గాంచే ఉయ్యాలో వారు షూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైది ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ అలిగిపోతుంది ఎందుకు అంటే బతుకమ్మ చిన్నగా చేసి చేసి చేసి అది బతుకమ్మ అలిగిపోతుంది అనమాట నాకు పెద్ద బతుకమ్మ చెయ్యరా అని సో రే ఎల్లుండి ట్వెల్త్ రోజు పెద్ద బతుకమ్మ థర్టీన్త్ రోజు దసరా విజయదశమి లాస్ట్ సో ప్రతి బతుకమ్మకు మేము డైలీ పూలతో చేసి నైన్ డేస్ మంచిగా వచ్చి ఇక్కడ ఆడి నైన్ డేస్ బతుకమ్మ చేస్తారు మాకు చాలా ఇష్టము మా ఫ్రెండ్స్ అందరం కలిసి nine days six o'clock వచ్చి ఆడతాము ఇంకా స్నాక్స్ ఏమైనా ఉంటే తెచ్చుకుంటాము తింటాము అండ్ మళ్ళీ అందరం కలిసి కలిసి ఆడతాము ఎవ్రీ ఇయర్ వెయిట్ చేసి అప్పుడు అయిపోతుందా బతుకమ్మ బతుకమ్మ అయిపోతుందా అనిపిస్తుంది లైక్ ఎవ్రీ ఇయర్ మంచిగా హ్యాపీ ఉంటుంది మాకు ఆడుతుంటే వాళ్ళకి ఈ జనరేషన్ వాళ్ళకి మా అమ్మ వాళ్ళు వెనకటి వాళ్ళు బతుకమ్మ గురించి మనకెలా తెలియ చెప్పారో వచ్చే జనరేషన్ వాళ్ళకి బతుకమ్మ ద్వారా ఏం తెలుస్తున్నాయంటే రామాయణము మహాభారతం పురాణాల గురించి పాటల ద్వారా ఓహో రామాయణం ఇలా ఉండేనా రాముడు అలానా సీత ఇలా ఉందా అనేటివి కూడా పాటల ద్వారా పిల్లలకి తెలుస్తున్నాయి బతుకమ్మ నవరాత్రుల్లో ఏడో రోజున అట్ల తద్ది బతుకమ్మను కుకట్పల్లి వాసులు ఘనంగా జరుపుకున్నారు బతుకమ్మ ఆటలాడి ఆకట్టుకున్నారు చిన్న పిల్లలు కూడా ఉత్సాహంగా ఆటలాడి పాటలు పాడారు చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ రాగి బిందె తీసుకరమని పోతే రాములోరు ఎదురాయ నమ్మో ఈ వాడలోనా బతుకమ్మ అనేది మన తెలంగాణ సంస్కృతి మన సాంప్రదాయము గౌరమ్మ పూజ ముఖ్యం ఇక్కడ ఇది యాక్చువల్లీ నవరాత్రుల టైంలో వస్తుంది ఇది అందరు కలిసి కట్టుకొని చేసుకునే పండుగ ఇది పూల పూలకి ప్రాధాన్యత ఇస్తాము కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులతో కలిసి సంతోషంగా జరుపుకునే బతుకమ్మ సంబరాలను ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటామంటున్నారు కూకట్పల్లి వాసులు రాబోయే తరాల వారికి తెలంగాణ సంస్కృతిని తెలియజేసే బతుకమ్మ పండుగంటే తమకు ఎంతో ఇష్టమని చెప్తున్నారు జనరేషన్ లో ఇప్పటికి ఇప్పటికి కూడా ఇక్కడ ఏది ట్రెడిషన్ సాంప్రదాయము అనేది మరుగున పడకుండా ఇప్పటికి వస్తా ఉంది తెలంగాణలో అనేది వాళ్ళ ఆడపిల్లలకు ప్రత్యేకించి ఇక్కడ ఉన్న ఆడపిల్లలను కంపల్సరీ అమ్మగారింటికి అనేది పిలుచుకొని ప్రత్యేకించి ఆడపిల్లల పండుగ గౌరమ్మ బతుకమ్మ అని చెప్పేసి ఈడ కంపల్సరీ ట్రెడిషన్ ఇంకా కొనసాగిస్తా పువ్వులతోని మొత్తానికి బతుకమ్మ సంబరాలతో సిటీ మొత్తం సందడిగా మారింది